وجاءوا على قميصه بدم كذب قال بل سولت لكم أنفسكم أمرا فصبر جميل والله المستعان على ما تصفون యథార్థానికి యూసుఫు అతని సోదరుల గాథలో ఈ అడిగేవారికి గొప్ప సూచనలు ఉన్నాయి ఈ గాథ ఇలా ప్రారంభమవుతుంది అతని సోదరులు పరస్పరం ఇలా చెప్పుకున్నారు వాస్తవానికి మనదొక పెద్ద బలగమైనప్పటికీ యూసుఫు అతని సొంత సోదరుడు ఇద్దరూ అంటే మన తండ్రికి మన అందరికంటే ఎక్కువ ఇష్టం నిజంగానే మన తండ్రికి పూర్తిగా మతి భ్రమించింది కనుక పదండి యూసుఫును చంపెయ్యండి లేదా అతణ్ణి ఎక్కడైనా పారవెయ్యండి మీ తండ్రి ధ్యాస కేవలం మీపైనే ఉండేందుకు ఈ పని చేసిన తరువాత తిరిగి సజ్జనులుగా ఉండాలి అప్పుడు వారిలో ఒకడు ఇలా అన్నాడు యూసుఫును చంపకండి ఒకవేళ అతన్ని ఏదైనా చెయ్యాలనే అనుకుంటే అతన్ని ఒక చీకటి బావిలో పడవెయ్యండి వచ్చే పోయే బాటసారుల బృందం ఏదైనా అతన్ని తీసుకుపోతుంది ఈ నిర్ణయం తరువాత వారు వెళ్లి తమ తండ్రితో ఇలా అన్నారు నాన్నా మీరు యూసుఫు విషయంలో మమ్మల్ని ఎందుకని నమ్మరు వాస్తవానికి మేము అతని నిజమైన శ్రేయోభిలాషులం రేపు అతనిని మాతో పంపండి పండ్లు ఫలాలు స్వేచ్ఛగా మెక్కుతాడు ఆటలతో ఆనందిస్తాడు అతన్ని కాపాడటానికి మేము ఉన్నాము కదా తండ్రి ఇలా అన్నాడు మీరు అతన్ని తీసుకుపోతే నాకు బాధ కలుగుతుంది అతని విషయంలో మీరు పరాకుగా ఉన్నప్పుడు ఏదైనా తోడేలు అతనిని తినివేస్తుందేమో అని నా భయం వారు ఇలా సమాధానం ఇచ్చారు పెద్ద బలగమైన మేము వెంట ఉండి కూడా అతనిని గనక తోడేలు తినివేస్తే మేము వట్టి చేతగాని వాళ్లము అవుతాము ఇలా ఒత్తిడి చేసి వారు అతనిని తీసుకుని వెళ్లి ఒక చీకటి బావిలో పడవేద్దామని నిర్ణయించుకున్నప్పుడు మేము యూసుఫుకు వహీ ద్వారా ఇలా తెలిపాము నీవు వారికి వారు చేసిన ఈ చేష్టను ఎత్తి చూపే సమయం వస్తుంది వారు తమ ఈ దుశ్చర్య ఫలితాలను గ్రహించటం లేదు సాయంత్రం వారు నెత్తి నోరు బాదుకుంటూ తమ తండ్రి వద్దకు వచ్చి ఇలా అన్నారు నాన్నా మేము పరుగు పందెంలో మునిగిపోయాము యూసుఫును మేము మా సామాను వద్ద వదిలిపెట్టాము అంతలోనే తోడేలు ఒకటి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 అన్నది యూసుఫు ఇలా అన్నాడు నేను అల్లా శరణు వేడుకుంటున్నాను నా ప్రభువు నాకు మంచి స్థానం ప్రసాదించాడు నేను ఈ పని ఎలా చెయ్యను అటువంటి దుర్మార్గులు ఎన్నటికీ సాఫల్యం పొందలేరు ఆమె అతని వైపునకు రాసాగింది యూసుఫు కూడా ఆమె వైపునకు పోయి ఉండేవాడే ఒకవేళ తన ప్రభువు నిదర్శనాన్ని చూసి ఉండకపోతే మేము చెడును నీతి బాహ్యతను అతనికి దూరంగా ఉంచటానికి అలా జరిగింది వాస్తవానికి అతను మేము వరించిన దాసులలోనివాడు తుదకు యూసుఫు ఆమె ఒకరి వెనుక ఒకరు తలుపు వైపునకు పరుగెత్తారు ఆమె వెనుక నుండి యూసుఫు చొక్కాను లాగి చింపివేసింది వాకిలి వద్ద ఉభయులు ఆమె భర్తను చూశారు ఆయనను చూడగానే ఆ స్త్రీ ఇలా అనసాగింది నీ ఇల్లాలిని పాడు చేసే బుద్ధి కలవాడికి శిక్ష ఏమిటి అతనిని జైల్లో పెట్టటమో లేక తీవ్ర యాతనకు గురి చెయ్యటమో తప్ప మరొక శిక్ష ఏమవుతుంది యూసుఫు ఇలా అన్నాడు ఈమెయే నన్ను వలలో వేసుకోవటానికి ప్రయత్నం చేసింది ఆ స్త్రీ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి ఇలా సాక్ష్యమిచ్చాడు యూసుఫు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 నేను చాటుమాటుగా అతనికి ద్రోహం చెయ్యలేదని ద్రోహుల జిత్తులను అల్లా పారనీయడని అజీజు తెలుసుకోవాలి بسم الله الرحمن الرحيم وما أبرئ نفسي إن النفس لأمارة بالسوء إلا ما رحم ربي إن ربي غفور رحيم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను నేను నా మనస్సు నిర్దోషిత్వాన్ని చాటుకోవటం లేదు మనస్సు చెడుకై ప్రేరేపిస్తూనే ఉంటుంది నా ప్రభువు కరుణించిన వారిని తప్ప నిస్సందేహంగా నా ప్రభువు క్షమించేవాడు కరుణించేవాడును وقال الملك ائتوني به أستخلصه لنفسي రాజు ఇలా అన్నాడు అతనిని నా వద్దకు తీసుకురండి నేను అతన్ని ప్రత్యేకంగా నా కోసం వినియోగించుకుంటాను فلما كلمه قال إنك اليوم لدينا مكين أمين قال اجعلني على خزائن الأرض إني حفيظ عليم యూసుఫ్ అతనితో మాట్లాడినప్పుడు అతను ఇలా అన్నాడు ఇప్పుడు మీకు మా వద్ద గౌరవప్రదమైన స్థానం ఉన్నది మీరు విశ్వసనీయులు మాకు మీపై పూర్తి నమ్మకం ఉంది యూసుఫు ఇలా అన్నాడు దేశంలోని ఖజానాలను నాకు అప్పగించండి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 اجعلوا بضاعتهم في رحالهم لعلهم يعرفونها لعلهم يعرفونها إذا انقلبوا إلى أهلهم لعلهم يرجعون యూసుఫు సోదరులు ఈజిప్టుకు వచ్చారు అతని ముందు హాజరయ్యారు అతను వారిని గుర్తుపట్టాడు కాని వారు అతన్ని గుర్తుపట్టలేదు తరువాత అతను వారి సామానును సిద్ధం చేయించి వారు బయలుదేరుతుండగా వారితో ఇలా అన్నాడు ఈ మారు సోదరుణ్ణి నా వద్దకు తీసుకురండి నేను ఎలా కొలపాత్రను నింపి ఇస్తున్నానో ఎంత చక్కగా అతిథుల్ని సత్కరిస్తున్నానో మీరు చూడటం లేదా మీరు గనక అతన్ని తీసుకురాకపోతే మీకు నా వద్ద ధాన్యం లభించదు మీరు నా దరిదాపులకు కూడా రావద్దు వారు ఇలా అన్నారు తండ్రి గారు అతన్ని పంపటానికి సమ్మతించేలా మేము ప్రయత్నం చేస్తాం మేము అలా తప్పకుండా చేస్తాము యూసుఫు తన నౌకర్లకు సంజ్ఞ చేశాడు వారు ధాన్యానికి బదులుగా ఇచ్చిన సొమ్మును మెల్లగా వాళ్ల సామానులోనే పెట్టెయ్యండి వారు ఇంటికి చేరి తిరిగి పొందిన తమ సొమ్మును గుర్తిస్తారని లేక ఈ దాతృత్వానికి కృతజ్ఞులవుతారని వారు తిరిగి వచ్చిన ఆశ్చర్యం లేదని ఆశించి యూసుఫు ఇలా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 రక్షణ విషయం కూడా చూసుకుంటాము అదనంగా ఒక వంటె మోసే బరువు ధాన్యాన్ని కూడా తీసుకువస్తాము ఇంత అదనంగా ధాన్యం తేలికగా లభిస్తుంది వారి తండ్రి ఇలా అన్నాడు నేను అతన్ని మీ వెంట ఎంతమాత్రం పంపను అతనిని తప్పకుండా తిరిగి నా వద్దకు తీసుకుని వస్తామని అల్లా పేరుతో నా ముందు మీరు ప్రమాణం చేస్తే తప్ప మీరు ముట్టడికి గురి అయితే అది వేరే విషయం వారు అతని ముందు తమ తమ ప్రమాణాలను చేసినప్పుడు అతను ఇలా అన్నాడు చూడండి మన ఈ మాటలను అల్లా గమనిస్తున్నాడు అతను ఇలా అన్నాడు కుమారులారా ఈజిప్టు రాజధానిలోనికి ఒకే ద్వారం గుండా ప్రవేశించకండి విభిన్న ద్వారాల గుండా పొండి కాని నేను అల్లా సంకల్పం నుండి మిమ్మల్ని కాపాడలేను ఆజ్ఞ ఆయనది తప్ప మరెవరిదీ చల్లదు ఆయననే నేను నమ్ముకున్నాను నమ్మదలుచుకున్న వారందరూ ఆయన్నే నమ్ముకోవాలి జరిగింది కూడా అదే వారు తమ తండ్రి ఆజ్ఞానుసారం నగరంలో విభిన్న ద్వారాల గుండా ప్రవేశించినప్పుడు అతని ఈ ముందు జాగ్రత్త చర్య అల్లా సంకల్పం ముందు దేనికి పనికి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 మేము మా కుటుంబము పెద్ద ఆపదకు గురి అయ్యాము మేము కొద్ది సొమ్మును మాత్రమే తీసుకుని వచ్చాము కనుక మీరు దయచేసి మాకు ధాన్యాన్ని పూర్తిగా ఇప్పించండి మాకు దానం చెయ్యండి దానం చేసేవారికి అల్లా ప్రతిఫలం ఇస్తాడు ఇది విని యూసుఫు ఉండబట్టలేకపోయాడు అతను ఇలా అన్నాడు అజ్ఞానంలో పడి మీరు యూసుఫు పట్ల అతని సోదరుని పట్ల ఎలా వ్యవహరించారో మీకు తెలుసా వారు ఉలిక్కిపడి ఇలా అన్నారు ఆ ఏమిటి నీవు యూసుఫువా అతను ఇలా చెప్పాడు అవును నేను యూసుఫును ఇతడు నా సోదరుడు అల్లాహ్ మాపై దయ చూపాడు వాస్తవం ఏమిటంటే భయభక్తులతో ఓర్మితో వ్యవహరించే సత్పురుషుల ప్రతిఫలం అల్లా వద్ద వృధా కాదు వారు ఇలా అన్నారు అల్లా అల్లా మాకంటే నీకు ఎక్కువ ఔన్నత్యాన్ని ప్రసాదించాడు మేము నిజంగానే దోషులము అతను ఇలా జవాబు పలికాడు ఈరోజు మిమ్మల్ని నిందించటం జరగదు అల్లా మిమ్మల్ని క్షమించుగాక ఆయన అందరికంటే అధికంగా కరుణించేవాడు వెళ్ళండి ఈ నా చొక్కాను తీసుకుని వెళ్ళండి నా తండ్రి ముఖంపై వేయండి ఆయనకు తిరిగి దృష్టి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 قد آتيتني من الملك وألمتني من تأويل الأحاديث فاطر السماوات والأرض أنت ولي في الدنيا والآخرة توفني مسلما وألحقني بالصالحين పట్టణంలోకి ప్రవేశించిన తరువాత అతను తన తల్లిదండ్రులను తన చేతులతో ఎత్తి సింహాసనం మీద తనతో కూర్చోబెట్టుకున్నాడు అందరూ అతని ముందు అప్రయత్నంగా సజదాలో పడిపోయారు యూసుఫు ఇలా అన్నాడు తండ్రి నేను పూర్వం కన్న కలకు ఇది ఫలం నా ప్రభువు దానిని నిజం చేశాడు అంతా ఆయన దయ ఆయన నన్ను కారాగారం నుండి బయటకు తీశాడు మిమ్మల్ని ఎడారి నుండి తీసుకుని వచ్చి నాతో కలిపాడు వాస్తవానికి శైతాను నా మధ్య నా సోదరుల మధ్య కలహాన్ని సృష్టించాడు యథార్థం ఏమిటంటే నా ప్రభువు ప్రజలు గ్రహించలేని యుక్తుల ద్వారా తన సంకల్పాన్ని నెరవేరుస్తాడు నిస్సందేహంగా ఆయన తెలిసినవాడు వివేకవంతుడూను నా ప్రభూ నీవు నాకు అధికారాన్ని ప్రసాదించావు మాటల లోతును అందుకోవటం నేర్పావు భూమి ఆకాశాల నిర్మాత నీవే లోకాలలో నాకు సంరక్షకుడవు నేను ఇస్లాము ధర్మంలో ఉన్న స్థితిలోనే నా జీవితాన్ని సమాప్తం చెయ్యి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 كذبوا جاءهم نصرنا فنجي من نشاء ولا يرد بأسنا عن القوم المجرمين ప్రవక్త నీకు పూర్వం మేము పంపిన ప్రవక్తలందరూ కూడా మానవులే ఈ పట్టణ వాసులలోని వారే వారి వైపునకే మేము వహీని పంపుతూ వచ్చాము ఆ ప్రజలు భూమిపై సంచారం చెయ్యలేదా తమకు ముందు గతించిన జాతుల వారి ముగింపును వారు చూడలేదా నిశ్చయంగా పరలోక గృహం భయభక్తుల వైఖరిని అవలంబించిన వారికి ఎంతో మేలైనది ఇప్పుడు కూడా మీరు అర్థం చేసుకోరా పూర్వపు ప్రవక్తల విషయంలో కూడా ఇలానే జరిగింది వారు ఎంతో కాలం హితబోధ చేశారు అయినా ప్రజలు వినలేదు చివరకు ప్రవక్తలు ప్రజలను గురించి నిరాశ చెందినప్పుడు ప్రజలు కూడా తమకు అబద్ధం చెప్పబడిందని భావించినప్పుడు అకస్మాత్తుగా మా సహాయం ప్రవక్తలకు చేరింది అటువంటి సమయం ఆసన్నమైనప్పుడు మా సంప్రదాయం ఏమిటంటే మేము కోరిన వారిని రక్షించుకుంటాము కాని మా శిక్షను దోషులపై పడకుండా తొలగించటం సాధ్యం కాదు لقد كان في قصصهم عبرة لأولي الألباب ما كان حديثا يفترى ولكن تصديق الذي بين يديه ولكن تصديق الذي بين يديه وتفصيل كل شيء وهدى ورحمة لقوم يؤمنون పూర్వపు ప్రజలకు సంబంధించిన ఈ గాథలలో బుద్ధి స్పృహ ఉన్నవారికి ఒక గుణపాఠం ఉన్నది ఖురానులో చెప్పబడుతున్న ఇవన్నీ కల్పిత విషయాలు కావు వాస్తవానికి ఇవి ఇదివరకు వచ్చిన గ్రంథాలకు ధృవీకరణ ప్రతి విషయానికి వివరణ విశ్వసించేవారికి హితబోధ కారుణ్యమును